స్వతంత్రం ఇప్పుడు నిద్రలో మీరు జీవుడా నిద్రలో మీరు జీవుడా నిద్రలో మీరు బ్రాహ్మణుడా క్షత్రియుడా తండ్రియ తల్లియ భర్తయ భార్య ఏమీ కాదు నిద్ర లేవస్తూనే మొట్టమొదటి ఏమొస్తుంది నేను అది అధిష్టానం నేను అధిష్టానం అలా తీసుకోండి ఆ దేనికి మీరు జత చేసేవన్నీ శ్రమ ఈ శ్రమలన్నీ కలిపి ఆ నేను జీవుడుగా భాషిస్తూ ఉంటుంది కాబట్టి అధిష్టానము తీసుకుని దానికి శ్రమని ఉపయోగించాలి మనిషి కంసాన్ని కూడా అనేది చేస్తారు కంసాన్ని ప్రకారం తీసుకుని దానికి భ్రమని జోడించాలి అందుకోసం బంగారాన్ని కరిగిస్తాడు కరిగించి ఆ ఎరువుగా ఉన్నప్పుడు దాని మీద కొట్టి దానికి రంగు రంగుల ఆకారాలు రంగు రంగుల కాదు కళ్ళు రూపాలను వచ్చేట్లాగా చేస్తున్నాం కాబట్టి అధిష్టానాన్ని పట్టుకుని దానిలో ఏదో కొత్త కొత్తవన్నీ దాన్ని జోడించుకుంటూ పోతుంది అది నెట్వర్క్ అవునండి అలాగే మీరు నేర్చుకునే మేము అనే అగ్నిజ్ఞానాన్ని మీరు దాంతో ఆరంభం చేస్తున్నారు అది జీవితానికి పెట్టుబడి నేను జీవితానికి పెట్టుబడి ఆ నేల మీద మీరు మొత్తం భ్రమలన్నీ అడిగేసుకుంటాం నేను మస్తాను ఈ నా భార్య నేను తండ్రిని వీళ్ళు నా కొడుకు అంటే ఇది నాకు మాస్టర్ నేను ఇంటికి మాస్టర్ని వీడి సేవకుడు నేను పంజాబీని వీడి మద్రాసు ఈ రకంగా నేను అనే అధిష్టానాన్ని పట్టుకుని మళ్ళీ నేను అనే అధిష్టానంతో మొదలుపెట్టి దానికి శిలవలు పొలవలు కలుపుకుంటూ పోతూ ఉంటాయి ఆ నేను ఏమవుతుంది అంతకంతకు అంతకంతకు కుంచుకుపోయి ఆఖరికి జీవుడు రూపంగా అది తయారవుతుంది దానికి జీవుడు అనే పేరు వచ్చేస్తుంది ఓకే ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ జీవుడు తీసుకుని దానికి యాడ్ చేసుకుంటూ దాన్ని జత చేస్తూ పోయినటువంటి ఈ భ్రమలన్నింటినీ తీసేస్తే అధిష్టానం మిగులుతుంది అంటే నేను పక్కన పెట్టిన ప్రతి భ్రమ తీసేయాలి ప్రతి భ్రమ కూడా తీసేయాలి మీరు మీరు అలాగా దానికి తెలుసుకుంటే అది ఉండవు మీకు విశేషం అంటే తక్కువ ఒక్కర్లేదు నెట్వర్క్స్ లో ఉండే రూపాన్ని తీసేయాలంటే మీరేం కష్టపడక్కర్లేదు ఒక ప్రిన్సిపుల్లో నుంచి నిపుణుల్లో పెడితే ఆ రూపం రాబట్టాలి అలాగే మీరు సాక్షిగా నిలబడి ఉంటే అన్నీ పోతాయి ఆ నేను పక్కన పెట్టినవన్నీ నేను తీసేయాలి తీసేస్తే ఏం జరుగుతుంది నేను నా ఇంటికి ఓ ఇంజనీర్ వచ్చాడు చాలా బుద్ధిమంతుడు చాలా చదువుకున్నవాడు ఆ ఇంద్రుడు ఏమన్నాడంటే నాతోటి స్వామికి నేను శుద్ధం చేయటమేమో నేను ఊపడుతున్నా నేను వెనక్కి పెడతాను వాస్తవంగా లేవు నేను ఏది మనం అనుకుంటున్నది ఏది కాదు నేను సుఖ దుఃఖములకు కూడా అతీతమైనది నేను అన్నాడు అని ఆగాడు అంటే దాన్ని చూసుకుని మొదలు పెడతాడు అనమాట ఏదో చెప్పడం నేనున్నాను వై వైఫ్ అంటే నన్ను చెప్పమంటారా ఏం వై వైఫ్ నేను శుద్ధము చైతన్యము ఇది చెప్పావు కదా వై వైఫ్ బస్సు తర్వాత ఏదో చెప్తాం వై బస్ అప్పుడు బస్సు ఎందుకు బస్సు అంటే కానీ ఎందుకు మీరు సంపూర్ణులు కానీ దాన్ని అప్పుడు ఇంకేమింది నేను సంతృప్తిగా ఉన్నదే మిగిలింది కదా ఎందుకు బయట వై బస్ ఉంటారా నేను కావాల్సిన ప్రశ్న వెళ్ళలేదు నేను చెప్పాను అక్కడ అర్థం కాబట్టి నేను మీరు కలుపుకుంటూ పోయినటువంటి ఈ చిలవల్ని పొలవల్ని తీసేసారనుకోండి శుద్ధమైన అధిష్టానము నేను తిరుగుతుంది ఆ నేను ఏమిటవుతుంది చీకం చీకం ఎదుగుతా చైతన్యం కాకండి చైతన్యం మనం పేర్లు ఉంటాం ఎందుకంటే తత్వము చాలా జటిలమైనది సూక్ష్మమైనది కనుక ఒక పదం ఇంకో పదం ఇంకో పదం ఏదైనా ఒక ఏదో ఒక పదం అయినా తగ్గుతుందేమో వాటి మనస్సుకి అని చెప్పడం పురాణం అయితే చెప్పక్కర్లా అంతే చెప్పు వాళ్ళు తెలియలే మీరు చెప్పబోయే వాళ్ళు ముందే పురాణం అయితే వీళ్ళు వెళ్ళి కూర్చున్నాడే కానీ నేను చెప్పబోయే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ముందే తెలుస్తుంది ఏం చెప్పబోతుంది అందులో వాళ్ళు తెలుసుకోవడానికి కూడా మా చిన్నప్పుడు చెప్పారు శివుడు టైంలో డ్యాన్స్ చేస్తున్నారు ఆవిడకి ఆవిడ విజ్ఞానం చాలా గొప్పది మోడీ అయితే ఏం చేయమంటాం కాబట్టి ఆట కాబట్టి ఆడుతూ ఉన్నాం కాబట్టి ఆట మానేసి ఆడు చేసుకుని ఆ జపం అనేది చేసుకోవాలి కాబట్టి అలాంటిది ఏమైనా చెప్తే ఆలోచించక్కర్లేదు మేము సరిపోతుంది కానీ అది మాట విస్తే సరిపోతుంది తెలుస్తుంది మనం ఆచరించేమో మానేమో తెలుస్తుంది కానీ ఈ తత్వము అది అలాగే దొరికినట్టే దొరికి జాగ్రత్త అంతేతనే అన్ని పదాలను వేసి చీకని చైతన్యమని ఎరుక చేసి ఏదైనా ఒకటేనా అవుతుందేమో ఎదగడానికి అని ఆశతో అలా చెప్తూ ఉండడం ఆ శుద్ధమైన చిత్రూపంగా మీరు నిధులు ఉంటారు అప్పుడు నిధులు ఉన్నప్పుడు మీకు అనుభవం కలుగుతుంది ఆ అనుభవాన్ని మీరు కలగకుండా అడ్డుకుంటే అయిపోతున్నాం మీరు కనుక దానికి అడ్డుపడకుండా బట్ అనకుండా బట్ అంటే అడ్డుపడ్డాలని అర్థం బట్ అంటే అడ్డుపడిపోయింది కదా బట్ అనకుండా అనుభవం కలుగుతున్న అనుభవాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీకు అనుభవం కలుగుతుంది అనుభవం ఏంటో చూస్తున్నాండి అసలు గోహం నేను అసలు గోహం ఎందుకంటే ఈ సృష్టిలో మూడు ఉన్నాయి వెలుగు బయట వెలుగు లోపల వెలుగు లోపల వెలుగు అంటే చేయడం బయట వెలుగు అంటే ఈ వెలుగు ఆకాశం మూడు మూడు ఈ మూడు కూడా దేనితోటి మనకి సంగము ఉండదు బయట వెలుగులో అన్ని ప్రకాశిస్తాయి కానీ దేనితోటి ఆ బయట వెలుగుకి సంగము సంగము అంటే తగులుకోకుండా ఉండదు తగులుకోకుండా ఉండదు లోపల వెలుగు చైతన్యం అది కూడా దేవుడితోటి తగులుకోవడం ఆకాశము సర్వము నుండే ఉంటాయి కానీ అది కదులుకోలేదు మీరు ఆ లోపల వెలుగు రూపంగా మిగిలి ఉంటారు అప్పుడు మీకు అసంకోపం అనే అనుభవము కలుగుతుంది దాని పేరే జీవన్ముక్తి మనిషి జీవితాన్ని ధర్మాన్ని మతాన్ని ఎంత జటిలను చేసి మీకు ఏమైనా అర్థమైందా దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పినది ఎంత సరళంగా ఉన్నది దీన్ని బట్టి చూస్తే మనిషి ఆ సత్యాన్ని ఎంత జటిగా చేసుకుంటున్నాడంటే వాటికి ఒక జీవిత కాలంలో ఆ సత్యము దొరకదు మా చిన్నప్పుడు ఈ గడువు గడువు గడువు గడువు ఇక్కడ బయలుదేరిన చీమ అక్కడికి రావడం దారి ఏదో చూపించింది అమ్మో అని అలాంటిది ఎప్పుడైనా చూసాను అమ్మ తయారు చేశాను నేను ఒకసారి పట్టించడం చూశాను ఈ ప్రజలు పెద్దలు పెరుగుతుంది ముందు దాంట్లో ఇక్కడ సేవ ప్రవేశిస్తే అక్కడ రావడానికి దాని రోజు నువ్వు అది చూస్తే నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఒక పెద్దలు కన్సల్ట్ చేసుకుని ఒక సర్కిల్ చూసి ఆ సర్కిల్లో ఉన్న ధరలు చూసి చాలా విధులంగా తయారు చేశాను ఇక్కడ చెరువు ప్రవేశిస్తే అక్కడికి వచ్చి మరి నేనే తయారు చేశాను తయారు చేసి ఆ దారి నేనే వచ్చాను అది చాలా కాంప్లెక్స్ గా నేనే తయారు చేశాను నేనే మర్చిపోయాను అప్పుడు మాకు రమణమ్మ గారు ఒక అమ్మగారు లెక్కలు చెప్తారు పెద్దలంటే రెండు మూడు ఐదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఐదు మంది చూస్తూ ఉన్నారు చిన్న వయస్సు ఆమె చూసారు ఏమిటా నేను తయారు చేశానంటే అంటే మీకు ఐడియా వచ్చిందా ఇంకా నిన్న మీ దగ్గర పుస్తకం చూశాను నేను పుస్తకంలో ఆంధ్ర ఆంధ్రం స్వభావాన్ని వచ్చి దాంట్లో ఉంటుంది ఇలాంటి ఇంకో ఎవరో పెట్టారు దాన్ని చూస్తే నాకు కోరిక చేశాను అంటే బాలకృష్ణ నేను మధ్య అదే ఉండే అని నేను దీన్ని సాల్వ్ చేస్తాను అని ఆవిడ తీసుకున్నాను దీన్ని ఆవిడ సాల్వ్ చేశాను నేను వచ్చాను ఆవిడ చేసిన నాకు మాట జాగ్రత్తగా గర్వం ఉపయోగించి కోర్టులో వెళ్తే అని కూడా అన్నారు అయితే అప్పట్లో మా కవరే ఉండేది కోరికలు మరింతలో కవరు అన్న ఎవరు ఇస్తాడు కొంత అన్న అన్న ఇచ్చిన కాబట్టి అది ఆ కొంత సాధించాలి సో ఆది అహం అహంలో జరుగుతున్నాడు మీకు ఏం కావాలి జీవితంలో మీకు ఏం కావాలి సుఖం కావాలి అహంలో ఉంది శాంతి కావాలి అహంలో ఉంది దేవుడు కావాలి ఆనందం మోక్షం కావాలి ఆనందం అంత సరళం అది ఎలా పట్టుకోవడం అంటే అహంకి నీవు పెట్టినటువంటి ఈ కల్పనలను ధర్మాలన్నింటినీ రోజుకుంటే అంటే చేస్తే అసంకోహం అనే అనుభవము మీకు కలుగు ఎవరైతే అసంకోహం అనే అనుభవము కలిగినదో వాళ్ళు ఎంత అప్పులని ఇంకా వాళ్ళ జీవితంలో ఏమి చేయనక్కర్లేదు అన్ని అజీవంగా ఉంటూ ఉంటాయి అన్ని అజీవులన్నీ సక్రమంగానే ఉంటాయి మనకి సంఘం ఉండబట్టే ఇది బాగుంది అది బాగుంది అనే చర్చ వచ్చింది కాదు అసంగులకు అసంగులకి ఇది బాగుంది అది బాగులేదు అనే ప్రసక్తియే ఉండదు ఎవరికి అదే అసంగులు ఆవిష్కరణ అసర్పూర్గా ముందుకు ఓకే బ్రహ్మాంశం ఎలా ఎప్పుడైతే ఎలా ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు సమాంశాన్ని మొదలు పెడదామనుకుని అని వాళ్ళు యథాతో మొదలు పెడదామనుకుని యథా అన్నాను అన్నాను మరి గురువు కూడా ధర ఎలా అనుకోవద్దు నాకు గొప్ప తీసుకున్నాను నేనేదో తలపాటుతో దాని తర్వాత ఎలా అన్నాను బాబు నేను ఈ అలాంటి శ్లోకము ఆ పదము చూసుకుంటూ నాకు బ్రహ్మాండంలో చేసింది నా సమస్య అర్థమైంది కదా ఇప్పుడు అభివృద్ధి చూస్తే ఎలాంటి భ్రమ ఎలా నేను చెప్పింది అర్థం కాదు ఎలా కలిగిన అంశ యొక్క తిరస్కార కోరుకుంటుట వలన అధిష్టాన ప్రధానత అధిష్టానమే ప్రధానముగా ఉండును కదా అప్పుడు అహం నేను చిరాత్మ చైతన్య స్వరూపుడము అసంగ సంగము లేని వాడను అస్మి అడుగుతున్నాను ఇది అని బుద్ధతే ఆత్మజ్ఞానం ఎంతో చెప్పారు సంతృప్తులు ఏం చేశారో ఈ ఆత్మజ్ఞానానికి చుట్టూ ఎవరు చేయలేని కంచెలను వాళ్ళు కట్టేది కట్టేసి అది వాళ్ళకి లేకుండా పోయింది ఇంకెవరికి కూడా లేకుండా పోయింది పైగా ఎటువంటి నిర్ణయాలు తెలిపెట్టారంటే ఇప్పట్లో మీకు ఆత్మజ్ఞానం రాదు వస్తే భక్తులు కూడా నిర్ణయం చేసుకుంటాం రాకూడదు ఇప్పుడే ఆత్మజ్ఞానం తెలిసినా మీకు గోడ అనే స్థితికి నేను నిన్న పత్రికలో ఒక సంభాషణ పత్రికలో అది నేనేమి లేదని వాళ్ళనే ఇది రూపల కింద చెప్తున్నది కాదు రూపలు చెప్పను పత్రికలో ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో ఎక్కడో రకాలైన డిస్ట్రిక్ట్లో నిజం పరిపాలించే ఊళ్ళో అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఒక ఒక అమ్మగారు ఉండేవారు అందుకు భర్త పోయాడు ఒకడే కొడుకు బ్రాహ్మణ కుటుంబం ఆ కొడుకు వయస్సు ఏడు సంవత్సరాలు ఆ కుర్రాడికి ఆవిడ ఉపనయనం చేశారు ఎందుకంటే భర్త పోయాడుగా ఆ పోయిన భర్తకి దగ్గర పెట్టాలి కదా కుటుంబంలో ఎలా ఉందో ఎవరైతే ఎదురు ఉపనయనం చేశారు ఆవిడ రైలు ఆ రోజుల్లో రైలు ఉండేది సజ్జల పల్లి అదే దేశంలో గుంటూరు వెళ్ళి సత్యనపల్లికి వెళ్ళి సత్యనపల్లి దగ్గర సౌంత భావ అనే భాగం అనే ఊరు ఉన్నది ఆ ఊళ్ళో పేరు విన్నాను నాన్నగారు కూడా సరిగ్గా నిలబడుతూ ఆ ఊళ్ళో ఒక మంచి వేద వేద వేదాంత విద్వాంసులు వేద పండితులు వేదాంతులు కూడా ఉద్యోగాలు సమంత పాపాన్ని పాడారు సత్యనపల్లి చెట్టు ఆ ఊరు వెళ్ళారు అమ్మగారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి వేద వేదం చెప్పించారు వేదం చెప్పించారు అంటే వాళ్ళు ఏమన్నారంటే బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం కాకుండా వేదం చెప్పే పనే లేదు అసలు ఆలోచనే వద్దు అసలు బ్రాహ్మణ కుటుంబం ఉపనయనమైనది ఆయన మీరు విద్యాసనవాము పాలించే ప్రాంతం నుంచి వచ్చేది కనుక మేము వేదము చెప్పము అని దూరం వందల కిలోమీటర్లు కూడా లేదు విదేశం నుంచి ఏం రాలేదు చైనా నుంచో జపాన్ నుంచో రాలేదు లేకపోతే లండన్ నుంచో జర్మన్ నుంచో రాలేదు కేవలము ఈ రంగారెడ్డి జిల్లాలో ఉండే ఒక గ్రామం నుంచి వెళ్ళారు ఇక్కడ పండితులు లేక అక్కడ పండితులు ఉన్నారని తెలిసి వెళ్ళింది ఆవిడ ఆవిడ అష్టదేవిని ఆవిడ వెళ్ళింది అప్పుడు ఆవిడ అక్కడ అనశన వ్రతం చేస్తున్నాను నేను నా కొడుకు బ్రాహ్మణ నేను బ్రాహ్మణ స్థితిని నా భర్త బ్రాహ్మణుడు పోయినాడు వీళ్ళు బ్రాహ్మణుడు పనియుడు సంధ్యావందనాలు చేసుకుంటున్న కున్నాడు నేను ఎందుకు చెప్పరు అని చెప్తే అప్పుడు అక్కడంతా వేల పండితులు శాస్త్ర పండితులు మళ్ళీ ఇంకోసారి సమావేశమై చర్చించుకుని చెప్పాల్సిందే అని తీర్మానించారు అతనికి వేద చెప్పారు ఆ కుర్రాడు వేదం పూర్తి చేశాడు తల్లి జీవిస్తూ ఉండగానే విజయవాడలో వేద పరీక్షలో ఉత్తీర్ణుడైనాను తర్వాత కాలంలో మళ్ళీ ఇక్కడికి రంగారెడ్డిలో ఉన్న ఊర్లో వాళ్ళ ఊరికి వచ్చేసాడు ఇక్కడే ఉంటుంది ఆయన అదృష్టము ఆప్తోజామము మొదలైన శ్లోక క్రమములన్నింటినీ కూడా చాలా గొప్పగా నిర్వర్తించినాడు ఆయన పేరు మాడుగుల మాడుగుల మాణిక్య సోమయాజి మాణిక్య సోమయాది సోమయాజి అయితే సోమయాజి చేసిన ఆయన ఆయన దగ్గర ఎంతో మంది విద్యార్థులు తర్వాత కాలంలో చదువుకుని వాళ్ళు పెద్ద పండితులు శాస్త్ర పండితులు అయినారు ఆయన మధ్యన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పండితులు సాధన చేసింది రవి బ్రహ్మాత్మ దానికి సౌరపాపాయ వాళ్ళ నుంచి జనాల నుంచి అక్కడి నుంచి విద్వాంసులందరూ తరలి వచ్చినారు ఆయన మహావిద్వాంసం ఈ అభివృద్ధి ఎలాగా జరుగుతాము ఇవాళ మనస్సులో ప్రశ్నలో ఉండాలనుకోవచ్చు అంటే మనిషి ఆ తత్వాన్ని ఎంత జటిలను కూర్చున్నాడు పవిత్రము అపవిత్రము కులము మతము దేశము ప్రాంతము ఇన్ని అంశాలను క్రమాంశాలను దానికి జోడించబట్టి ఆ మూలతత్వం మరుగున పడిపోయింది కానీ ఎప్పుడైతే తెలుసుకుని ఆ ప్రమాంశాలను తొలి దొరుకుతారో అప్పుడు ఆ కృష్ణ అంటే మూలము చైతన్యము అది ఉండిపోతుంది ప్రధానంగా దేవుడు దాన్ని లాగి తీసుకురాకుండా అదే ముందుకు వస్తుంది అది ఎందుకు వచ్చినప్పుడు మీకు నేను గురించి అనుభవం ఎలా నేను చైతన్య స్వరూపులను అనే అనుభవం కలుగుతుంది నేను దేహము అనే అనుభవానికి బదులుగా నేను చైతన్య స్వరూపులను అనే అనుభవం కలుగుతుంది ఆ అనుభవంలోనే భాగంగా నేను అసంపూర్ణను నేను సాక్షినే తప్ప ఏమి నాకు సంగము లేదు ఓ భూగోళం మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు రెండు నెలలు ఈ ఎలక్షన్ అనేది బాగా నడిచింది అదే ఎలక్షన్ పోటీ చేస్తున్నాము వ్యక్తులపై ఎన్నికల సమరాన్ని నేను చేస్తున్నాను అని నాకు అనుభవం కలగలేదు ఎలక్షన్ నడుస్తోంది ఎరువులు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నారు నేను సాక్షిగా తీసుకొని ఉన్నాను అని చెప్పాను అంటే అంతటి తీవ్రమైన ఎలక్షన్ ప్రచారం చేసిన సందర్భంలో కూడా మనిషి తన స్వరూపంలో అసంగంగా నిలిచి ఉండవచ్చును సంభవమే అని నిరూపణ అయిపోయింది కాబట్టి మన వల్ల అవ్వాల్సిన పనులన్నీ అవుతూనే ఉంటాయి మనం మాత్రం అర్థంగా సాక్షిగా ఎదుగుతూ ఉంటాము అని వాడు తెలుసుకుంటారు ఎలా ఎప్పుడైతే ప్రమాణుషస్య ప్రమాణుడు యొక్క రోజు పుట్టుకోవడం వల్ల ప్రధాన ప్రధాన అధిష్టాన చైతన్యము ప్రధానము అవును అప్పుడు అహంగము చైతన్య స్వరూపుడము అసంగ లేని వాడము అన్నీ అడుగుతున్నాము

ఈ శ్లోకాలు ఎలా ఉంటాయో సంస్కృత సాహిత్యంలో మంచి వ్యక్తి యోగులు నిజంగా తయారు చేసి పెట్టారు విచారం చేసుకుంటారు ఉపదేశ సాహిత్యం కూడా అలాగే ఉంటుంది సంస్కృతం దృష్ట్యా జటిలంగా ఉంటాయి ఇంకా అనుభవం కలవాళ్ళు మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు తర్వాత విషయం తక్కువ ఉపయోగించా కూడా మా మేము కాలేజీలో ఉండే రోజుల్లో షేక్స్పియర్ పాఠం ఇంగ్లీష్ ఇచ్చారు షేక్స్పియర్ ఇంగ్లీష్ ఎవరు కడతాం అది మామూలు ఇంగ్లీష్ లో ఉండదు గ్రాడ్యుయేట్ కాలంలో ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ పాఠం ఆయన ఆయన పేరు విల్సన్ ఆయన చాలా

చైతన్య స్వరూపుడు కదా ఆ చైతన్యమే నేను స్వరూపుడు ఆ చైతన్యమునకు ఏమిటంటే సంతము ఉండదు అదేమిటంటే అహం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అహం అనాలంటే ఆ చైతన్యానికి దేహంతోటో మనస్సుతోటో ప్రతి వీటిని కలగబోటం చేసి ఏదో కొంత కనెక్షన్ ఉండదు ఏదో కొంత కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అహం అనే వృత్తాన్ని ప్రయోగించగలుగుతారు చైతన్యమునందు అహంకృత ప్రయోగము పొందగలదు అని ప్రశ్న లేవనెత్తారు ప్రశ్న లేవనెత్తి సమాధానం ఏం చెప్తున్నాడంటే అహం అన్నప్పుడు మూడు అర్థాలు ఉంటాయి అహం అన్న దాంట్లో మూడు అర్థాలు దీంట్లో ఈ అర్థాల్లో ఒక అర్థం ప్రధానమైనది రెండు అర్థాలు అప్రధానం కోల్పోయినందుకు అభిప్రాయం చేసినట్టుగా అసలు సంగము లేని చైతన్యమునకు అహంకృతి అనే ప్రయోగము ఏ విధముగానైనను నా అసత్తే సత్వములైన చైతన్యము మహం అనే శబ్ద ప్రయోగము తెలియజేస్తున్నందు అహమ్మని శ్రీలమ వెళ్ళేస్తారు మీరు అహమ్మని ప్రయోగించేటట్టు ఇప్పుడు క్యాన్వాస్ పెట్టారనుకోండి క్యాన్వాస్ ఆ క్యాన్వాస్ మీద ఎక్కువ రంగు వేయకుండా ఇది బహుమాన అన్నానికి మీకు రంగు వేసి గాంధీ గారి తమలు అలా ఇప్పుడు గాంధీ గారి తమలు దానికి పేరు పెట్టడానికి అలాగే ప్రత్యేకించినటువంటి అహమ్మ అనే దానికి అహమ్మ అనే పదాన్ని జోడించడం నేను ఉన్నాను కథం చెప్పగలను రామచంద్ర ప్రయోగం ఉదాహరణప్పుడు నేను పది శ్లోకంలో అస్మి అని అన్నారు

అని అలా ప్రయోగించుకున్నారేంటి అలా తీసుకున్నారు ఆకార్యము అసత్యము అనాలా అకార్యము అసత్యుడము అనాలా ప్రకారము అసంగము అంటారా సంఘాలను అసంగులను ఈ అసంగులను అన్ని ఉపయోగించి పంపించారు అలాగే చైతన్యము చైతన్యము అసంగము అన్నాను అది అన్నం మానేసి ఆ చైతన్య స్వరూపుడనని నేను అసంగులను అని నేను ఎలా ప్రయోగించాను సంపూర్ణమై ఉన్నాము అని అశ్మి సంపూర్ణము అని ప్రశ్న అని ప్రశ్నించినట్లయితే నేను ఇక్కడ సమాధానం చెప్తాను నేను ఆహామా నేను

ఇప్పుడు అసంగా చైతన్యం నందు అహం అనే శబ్దము ప్రయోగించుట ఉపయోగం కాబట్టి మీరు అహం శబ్దమును అస్మే ఉత్తమ పురుషం ఎందుకు ప్రయోగించారు అనే ప్రశ్నించుట ఉన్నది అయితే ఉత్తరం చెప్తాను జాగ్రత్తగా నేను ఉత్తరం అంటే సమాధానం అండి నా భాష మీద తెలుసుకుంటాను ఉత్తరాచార్య కుటుంబంలో డైలాగుల్లాగా ఏమీ అర్థం కాకుండా ఉండిపోతున్నారు అంటే అవి లోకానికి కంటే భాష చెప్తున్నారు అలవాటు